కీర్తన సంఖ్య అరవై ఏడు నిరంతరంబును నీమాయే పరంపరములాయ పాపవే నీమాయ మాయ మునుతల్లి గర్భమున ముంచెను నీమాయ వెనక జనించినటే వెలసి నీమాయ అనుగు కౌమార బాల్య యౌవనములు నీమాయ జనులకు దాటరాని జలధి మాయ ఆసనీమాయ అంగమునీమాయ ఈసున కామ క్రోధములివి మాయ వాసుల సంసారమున వలబెట్టి నీమాయ కాసిబడి ఇక నెట్టు గడచే నీమాయ ఎదురెల్ల నీమాయ ఇహమే నీ మాయ పొదలి స్వర్గ నరక భోగము నీ మాయ అదన శ్రీ వెంకటేశ అంతరాత్మవు నీవే ఇది నీకె శరణంటి నికనేల మాయ